بسم الله الرحمن الرحيم والصافات صفا فالزاجرات زجرا فالتاليات ذكرا إن إلهكم لواحد رب السماوات والأرض وما بينهما ورب المشارق అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను వరుసగా బారులు తీరి నిలబడేవారు సాక్షిగా గద్దించేవారు శపించేవారు సాక్షిగా హితబోధ వాక్కులు వినిపించేవారు సాక్షిగా మీ నిజమైన ఆరాధ్య దైవం కేవలం ఒక్కడే ఆయన భూమికి ఆకాశాలకు భూమ్యాకాశాలలో ఉన్న సమస్తానికి ప్రభు తూర్పు దిక్కులన్నింటికీ ప్రభు إنا زينا السماء الدنيا بزينة الكواكب وحفظا من كل شيطان مارد لا يستمعون إلى الملأ الأعلى ويقذفون من كل جانب دحورا ولهم عذاب واصب إلا من خطف الخطفة فأتبعه شهاب ثاقب మేము ప్రపంచాకాశాన్ని నక్షత్రాల అలంకరణతో తీర్చిదిద్దాము ధిక్కారి అయిన ప్రతి సైతాను బారి నుండి దానిని సురక్షితంగా ఉంచాము ఈ సైతానులు పైలోకపు అధిష్టానపు దూతల మాటలు వినలేరు ప్రతి దిశ నుండి కొట్టబడతారు తరువబడతారు వారికి ఎడతెగని శిక్ష పడుతుంది ఒకవేళ వారిలో ఎవడైనా ఏదైనా మాటను ఎగరేసుకుపోతున్నప్పుడు ఒక తీక్షణమైన అగ్ని జ్వాల అతడిని వెంటాడుతుంది فاستفتهم أهم أشد خلقا أم من خلقنا إنا خلقناهم من طين لازب بل عجبت ويسخرون وإذا ذكروا لا يذكرون وإذا رأوا آية يستسخرون وقالوا إن هذا إلا سحر مبين أإذا متنا وكنا ترابا وعظاما أإنا لمبعوثون أوآباؤنا الأولون قل نعم وأنتم داخرون ఇప్పుడు వారిని అడగండి వారిని సృష్టించటం కష్టతరమా లేక మేము సృష్టించిన ఈ సకల చరాచరాలను సృష్టించడం కష్టతరమా అని వారిని మేము జిగురు వంటి మట్టితో సృజించాము మీరు అల్లాహ్ శక్తి సామర్థ్యాల మహిమలను చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు వారేమో పరిహసిస్తున్నారు ఎంత నచ్చజెప్పినా వారు చెవికెక్కించుకోరు ఏదైనా సూచనను చూస్తే వారు దానిని ఎగతాళి చేసి ఎగురగొడతారు ఇలా అంటారు ఇది పూర్తిగా మాయాజాలమే కాకపోతే మేము చనిపోయి మట్టిగా మారి అస్థిపంజరంగా మిగిలిపోయినప్పుడు మళ్ళీ మమ్మల్ని బ్రతికించి లేపటం జరిగే పనేనా పూర్వకాలం నాటి మా తాత ముత్తాతలు సైతం లేపబడతారా వారితో అవును లేపబడతారు మీరు దేవుని ముందు నిస్సహాయుడు అని అను فإنما هي زجرة واحدة فإذا هم ينظرون وقالوا يا ويلنا هذا يوم الدين هذا يوم الفصل الذي كنتم به تكذبون احشروا الذين ظلموا وأزواجهم وما كانوا يعبدون من دون الله فاهدوهم إلى صراط الجحيم وقفوهم إنهم مسؤولون ما لكم لا تناصرون بل هم اليوم مستسلمون وأقبل بعضهم على بعض يتساءلون قالوا إنكم كنتم تأتوننا عن اليمين قالوا بل لم تكونوا مؤمنين وما كان لنا عليكم من سلطان بل كنتم قوما طاغين فحق علينا قول ربنا إنا لذائقون فأغويناكم إنا كنا غاوين అది కేవలం ఒక పెద్ద గద్దింపు మాత్రమే హఠాత్తుగా వారు తమకు తెలుపబడుతూ ఉన్న విషయాలనన్నింటినీ కళ్లారా చూస్తూ ఉంటారు అప్పుడు వారు మేమెంత దౌర్భాగ్యులం ఇది తీర్పు దినం కదా అని అంటారు మీరు తిరస్కరిస్తూ ఉండే తీర్పు దినమే ఇది ఆజ్ఞ అవుతుంది దుర్మార్గులందరినీ వారి సహచరులను దేవుణ్ణి కాదని వారు ఆరాధిస్తూ ఉండిన దైవాలను చుట్టుముట్టి తీసుకురండి తరువాత వారందరికీ నరకానికి దారి చూపండి కాస్త వారిని ఆపండి ఒక విషయం అడగాలి ఏమైంది మీకు ఇప్పుడెందుకని ఒకరికొకరు సహాయం చేసుకోరు అరే ఈరోజు వారు తమను తాము అప్పగిస్తున్నారేమిటి ఆ తరువాత వారు ఒకరి వైపునకు మరొకరు తిరిగి పరస్పరం వాదించుకోవటం ప్రారంభిస్తారు అనుచరులు తమ నాయకులతో ఇలా అంటారు మీరు మా వద్దకు కుడివైపు నుండి వచ్చేవారు వారు సమాధానం ఇస్తారు అది కాదు అసలు మీరే విశ్వసించేవారు కారు మీ మీద మాకు అధికారం లేదు మీరు సహజంగానే తలవిరుసువాళ్లు చివరకు మీరు తప్పకుండా యాతనను చవిచూస్తారు అని మా ప్రభువు అన్న మాటకు మేము అర్హులమైపోయాము కనుక మేము మిమ్మల్ని మార్గభ్రష్టులుగా చేశాము స్వయంగా మేము కూడా మార్గభ్రష్టులమయ్యే ఉన్నాము فإنهم يومئذ في العذاب مشتركون إنا كذلك نفعل بالمجرمين إنهم كانوا إذا قيل لهم لا إله إلا الله يستكبرون ويقولون أئنا لتاركوا آلهتنا لشاعر مجنون بل جاء بالحق وصدق المرسلين إنكم لذا تجزون إلا ما كنتم تعملون ఈ విధంగా వారందరూ ఆ రోజు ఉమ్మడిగా శిక్ష అనుభవిస్తారు మేము అపరాధుల విషయంలో ఇలానే చేస్తూ ఉంటాము వారు ఎలాంటి వారంటే అల్లాహ్ తప్ప మరొక సత్యమైన ఆరాధ్యుడు లేడు అని చెప్పినప్పుడు వారు అహంకారంతో మేము ఒక పిచ్చి కవి కోసం మా దేవుళ్లను వదులుకోవాలా అని అనేవారు వాస్తవానికి అతను సత్యాన్నే తెచ్చాడు దైవ ప్రవక్తలను ధృవీకరించాడు ఇప్పుడు వారితో ఇలా అనటం జరుగుతుంది మీరు తప్పనిసరిగా బాధాకరమైన శిక్ష చవిచూస్తారు మీకు ఏ ప్రతిఫలం ఇవ్వబడుతూ ఉన్నా అది మీరు చేస్తూ ఉండిన కర్మల ఫలమే إلا عباد الله المخلصين أولئك لهم رزق معلوم فواكه وهم مكرمون في جنات النعيم على سرر متقابلين يطاف عليهم بكأس من معين بيضاء لذة للشاربين لا فيها غول ولا هم عنها ينزفون وعندهم قاصرات الطرف عين كأنهن بيض مكنون అయితే ఎన్నుకోబడిన దైవదాసులు మాత్రం ఈ దుష్ఫలితానికి గురి కాకుండా సురక్షితంగా ఉంటారు వారి కొరకు అందరూ ఎరిగిన ఆహారమే ఉన్నది రుచికరమైన అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి భోగభాగ్యాలతో విలసిల్లే ఉద్యానవనాలు ఉన్నాయి అందు వారు సగౌరవంగా ఉంచబడతారు సోఫాలపై ఎదురెదురుగా కూర్చుంటారు మద్యపు చలవల నుండి పాత్రలు మాటిమాటికి నింపబడి వారి మధ్య త్రిప్పబడతాయి మెరిసిపోతున్న మధు త్రాగేవారికి అది ఎంతో మధురం దానివల్ల వారి శరీరానికి నష్టం ఉండదు వారి బుద్ధి చెడిపోదు వారి దగ్గర తమ చూపులను నిగ్రహించుకునే అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు వారు గ్రుడ్డు గుల్ల క్రింద దాగి ఉండే పొరలాంటి కోమలాంగులు فأقبل بعضهم على بعض يتساءلون قال قائل منهم إني كان لي قرين يقول أئنك لمن المصدقين أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَدِينُونَ قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ قَالَ تَاللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ ولولا نعمة ربي لكنت من المحضرين أفما نحن بميتين إلا موتتنا الأولى وما نحن بمعذبين తరువాత వారు ఒకరి వైపునకొకరు తిరిగి పరిస్థితులను గురించి పరస్పరం అడిగి తెలుసుకుంటారు వారిలో ఒకడు ఇలా అంటాడు ప్రపంచంలో నాకు ఒక మిత్రుడు ఉండేవాడు అతను నాతో ఇలా అంటూ ఉండేవాడు నీవు కూడా ధృవీకరించే వారిలో చేరిపోయావా మనం చనిపోయి మట్టిగా మారి అస్థిపంజరంగా మిగిలిపోయినప్పుడు నిజంగానే మనకు ప్రతిఫలము శిక్ష అనేవి ఉంటాయా ఇప్పుడతను ఎక్కడున్నాడో మీరు చూడదలుచుకున్నారా ఇలా చెప్పి అతను తొంగి చూడగాని అతనికి నరకంలోని ఒక అగాధములు అతను కనిపిస్తాడు అప్పుడు అతన్ని సంబోధిస్తూ ఇలా అంటాడు దేవుని సాక్షిగా నీవు నన్ను సర్వనాశనం చేసి ఉండేవాడివి నా ప్రభు అనుగ్రహం లేకపోయి ఉంటే ఈరోజు నేను కూడా పట్టుబడి వచ్చిన వారిలో ఒకడినై ఉండేవాణ్ణి సరే అయితే ఇక మేము చనిపోమా మాకు రావలసిన చావేదో ముందు వచ్చేసిందా ఇక మాకు ఎలాంటి శిక్ష పడదా إن هذا لهو الفوز العظيم لمثل هذا فليعمل العاملون أذلك خير نزلا أم شجرة الزقوم إنا جعلناها فتنة للظالمين إنها شجرة تخرج في أصل الجحيم طلعها كأنه رؤوس الشياطين فإنهم لآكلون منها فمالئون منها البطون ثم إن لهم عليها نفوا آباءهم ضالين فهم على آثارهم يهرعون ولقد ضل قبلهم أكثر الأولين ولقد أرسلنا فيهم منذرين فانظر كيف كان عاقبة المنذرين إلا عباد الله المخلصين నిశ్చయంగా ఇదే మహత్తరమైన విజయం ఇలాంటి విజయం కోసమే కర్మశీలురు కర్మలు చేయాలి చెప్పండి ఈ ఆతిథ్యం మంచిదా లేక రాకాసి జముడు చెట్టు ఆతిథ్యం మంచిదా మేము ఆ చెట్టును దుర్మార్గుల పాలిటి పరీక్షగా చేశాము అది నరకం అడుగు భాగం నుండి మొలిచే చెట్టు దాని మొగ్గలు సైతానుల తలలు మాదిరిగా ఉంటాయి నరకవాసులు వాటిని తింటారు వాటితోనే కడుపు నింపుకుంటారు అదీగాక త్రాగటానికి వారికి సలసల కాగే నీరు లభిస్తుంది ఆ తరువాత వారు మళ్లీ నరకాగ్ని వైపునకే తిరిగి వస్తారు తమ తాత ముత్తాతలు మార్గభ్రష్టులవటాన్ని చూసినప్పటికీ వారి అడుగుజాడలలోనే పరుగెత్తిన వారు వీరే వాస్తవానికి వారికి పూర్వం కూడా చాలామంది మార్గభ్రష్టులైపోయారు వారి వద్దకు మేము హెచ్చరిక చేసే సందేశహరులను పంపాము ఇక చూడండి హెచ్చరించబడిన వారి పర్యవసానం ఏమైందో ఈ దుష్పరిణామం నుండి అల్లాహ్ తన కొరకు ప్రత్యేకించుకున్న దాసులు మాత్రమే సురక్షితంగా ఉన్నారు ولقد نادانا نوح فلنعم المجيبون ونجيناه وأهله من الكرب العظيم وجعلنا ذريته هم الباقين وتركنا عليه في الآخرين سلام على نوح في العالمين إنا كذلك نجزي المحسنين إنه من عبادنا المؤمنين ثم أغرقنا الآخرين మమ్మల్ని ఇంతకు పూర్వం నూహ్ వేడుకున్నాడు కనుక చూడండి మేము ప్రార్థనలకు ఎంత మంచి సమాధానం ఇచ్చేవారమో మేము అతనిని అతని కుటుంబాన్ని పెద్ద విపత్తు నుండి కాపాడాము అతని సంతతి మాత్రమే మిగిలి ఉండేలా చేశాము ఇంకా తరువాతి తరాల వారిలో అతని కీర్తి ప్రతిష్టలు నిలిచి ఉండేలా చేశాము సమస్త ప్రపంచవాసులలో నూకు శాంతి కలుగుగాక మేము సత్కార్యం చేసేవారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తూ ఉంటాము నిశ్చయంగా అతను విశ్వాసులైన మా దాసులలోనివాడు తరువాత మేము రెండో వర్గాన్ని ముంచివేశాము وإن من شيعته لإبراهيم إذ جاء ربه بقلب سليم إذ قال لأبيه وقومه ماذا تعبدون أئفكا آلهة دون الله تريدون فما ظنكم برب العالمين ఇబ్రాహీము నూహ్ మార్గంలోనే నడిచేవాడు అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చినప్పుడు తన తండ్రితోనూ తన జాతి ప్రజలతోనూ ఇలా అన్నాడు మీరు ఆరాధిస్తున్న ఈ వస్తువులేమిటి అల్లాను కాదని మీరు మిథ్యాదైవాలను కోరుకుంటున్నారా అసలు సకల లోకాల ప్రభు విషయంలో మీ అభిప్రాయమేమిటి فنظر نظرة في النجوم فقال إني سقيم فتولوا عنه مدبرين فراغ إلى آلهتهم فقال ألا تأكلون ما لكم لا تنطقون فراغ عليهم ضربا باليمين فأقبلوا إليه يزفون قال أتعبدون ما تنحتون والله خلقكم وما تعملون قالوا ابنوا له بنيانا فألقوه في الجحيم فأرادوا به كيدا فجعلناهم الأسفلين ఆ తరువాత అతను తన దృష్టిని నక్షత్రాల వైపు సారించి వారితో నా ఆరోగ్యం బాగాలేదు అని అన్నాడు అందువల్ల వారు అతనిని వదిలిపెట్టి వెళ్లిపోయారు వారు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 సహనశీలునిగా చూస్తారు చివరకు వారు ఉభయులు దైవాజ్ఞను శిరసావహించారు తరువాత ఇబ్రాహీము తన కుమారుణ్ణి నుదుటిపై బోరగిలా పరుండబెట్టాడు అప్పుడు మేము అతనిని పిలిచి ఇలా అన్నాము ఇబ్రాహీం నీవు కలను నిజం చేసి చూపించావు సత్కార్యం చేసేవారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్ని ఇస్తాము నిశ్చయంగా ఇది ఒక స్పష్టమైన పరీక్ష మేము ఒక పెద్ద హుర్బానీని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించుకున్నాము అతని కీర్తి ప్రతిష్టలు తరువాతి తరాల వారిలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాము ఇబ్రాహీముకు శాంతి కలుగుగాక మేము సత్కార్యాలు చేసేవారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము నిశ్చయంగా అతను విశ్వసించిన మా దాసులలోనివాడు మేము అతనికి ఇస్హాహును గురించిన శుభవార్తను అందజేశాము అతను ఒక దైవ ప్రవక్త సజ్జనులలోనివాడు అతనికి ఇస్హాహ్కు మేము శుభాలను ఇచ్చాము ఇప్పుడు వారిద్దరి సంతతిలో ఒకడు సత్క్రియాశీలుడైతే మరొకడు స్పష్టంగా తన ఆత్మకు ద్రోహం చేసుకున్నవాడు ولقد مننا على موسى وهارون ونجيناهما وقومهما من الكرب العظيم ونصرناهم فكانوا هم الغالبين وآتيناهما الكتاب المستبين وهديناهما الصراط المستقيم وتركنا عليهما في الآخرين سلام على موسى وهارون إنا كذلك نجزي المحسنين మేము మూసాకు హారూనుకు మేలు చేశాము వారికి వారి జాతి ప్రజలకు మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము మేము వారికి సహాయం చేశాము కనుకనే వారు ప్రాబల్యం వహించారు మేము వారికి స్పష్టమైన గ్రంథాన్ని ప్రసాదించాము వారికి రుజుమార్గం చూపాము తరువాతి తరాల వారిలో వారిని గురించిన మంచి ప్రస్తావన మిగిలి ఉండేలా చేశాము మూసాకు హారూనుకు శాంతి కలుగుగాక మేము పుణ్యకార్యాలు చేసేవారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము నిశ్చయంగా వారు విశ్వాసులైన మా దాసులలోని వారు وإن إلياس لمن المرسلين إذ قال لقومه ألا تتقون أتدعون بعلا وتذرون أحسن الخالقين الله ربكم ورب آبائكم الأولين فكذبوه فإنهم لمحضرون إلا عباد الله المخلصين وتركنا عليه في الآخرين سلام على إلياسين إنا كذلك نجزي المحسنين إنه من عبادنا المؤمنين నిశ్చయంగా ఇల్యాసు కూడా మా సందేశహరులలో ఒకడు జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు అతను తన జాతి వారితో మీరు భయపడరా సృష్టికర్తలలోకెల్లా ఉత్తముడైన సృష్టికర్తయున్ను మీకు మీకు పూర్వం ఉండిన మీ తాత ముత్తాతలకు ప్రభువున్ను అయిన అల్లాను వదలివేసి మీరు బఅల్ను వేడుకుంటున్నారా కాని వారు అతనిని అసత్యవాది అని తిరస్కరించారు కనుక వారు తప్పనిసరిగా శిక్ష కొరకు హాజరుపరచబడతారు ప్రత్యేకించుకోబడిన దైవదాసులు తప్ప ఇల్యాసును గురించిన మంచి ప్రస్తావనను మేము తరువాతి తరాలలో నిలిచి ఉండేలా చేశాము ఇల్యాసుకు శాంతి కలుగుగాక మేము సత్కార్యాలు చేసేవారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము నిస్సందేహంగా అతను విశ్వాసులైన మా దాసులలో ఒకడు وإن لوطا لمن المرسلين إذ نجيناه وأهله أجمعين إلا عجوزا في الغابرين ثم دمرنا الآخرين وإنكم لتمرون عليهم مصبحين وبالليل أفلا تعقلون లూతు కూడా దైవ ప్రవక్తలుగా నియమించి పంపబడిన వారిలో ఒకడు జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు మేము అతనికి అతని కుటుంబములోని వారికందరికీ విముక్తి కలిగించాము ఒక వృద్ధురాలికి తప్ప ఆమె వెనుక ఉండిపోయిన వారిలో ఉండిపోయింది ఆ తరువాత మిగతా వారందరినీ సర్వనాశనం చేశాము ఈనాడు మీరు రేయింబవళ్లు వారి శిథిల ప్రదేశాల మీదుగా పోతూ ఉంటారు వాటిని చూసి అయినా మీకు బుద్ధి రాదా وإن يونس لمن المرسلين إذ أبق إلى الفلك المشحون فساهم فكان من المدحضين فالتقمه الحوت وهو مليم فلولا أنه كان من المسبحين للبث في بطنه إلى يوم يبعثون فنبذناه بالعراء وهو سقيم وأنبتنا عليه شجرة من يقطين وأرسلناه إلى مئة ألف أو يزيدون فآمنوا فمتعناهم إلى حين నిశ్చయంగా యూనుసు కూడా దైవ ప్రవక్తలలోని వాడే జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు అతను నిండు పడవ వైపునకు పరుగెత్తాడు అక్కడ చీటీలో పాల్గొన్నాడు కాని ఓడిపోయాడు చివరకు అతనిని చేప మృంగివేసింది అతను దూషితుడయ్యాడు అప్పుడు అతను దైవనామ స్మరణం చేసేవారిలో ఒకడై ఉండకపోయినట్లయితే ప్రళయ దినం వరకు ఆ చేప కడుపులోనే ఉండిపోయేవాడు చివరకు మేము అతనిని తీవ్ర అస్వస్థ స్థితిలో ఒక తీర మైదానం మీద పడవేశాము అతని మీద ఒక తీగల చెట్టును ములిపించాము ఆ తరువాత మేము అతన్ని ఒక లక్ష లేక అంతకంటే ఎక్కువ మంది ప్రజల వద్దకు పంపాము వారు విశ్వసించారు మేము ఒక నిర్ణీత కాలం వరకు వారు జీవించి ఉండేలా చేశాము فاستفتهم ألربك البنات ولهم البنون أم خلقنا الملائكة إناثا وهم شاهدون ألا إنهم من إفكهم ليقولون من إفكهم ليقولون ولد الله وإنهم لكاذبون أصطفى البنات على البنين ما لكم كيف تحكمون أفلا تذكرون أم لكم سلطان مبين فأتوا بكتابكم إن كنتم صادقين వారిని కొంచెం ఇలా అడుగు నీ ప్రభువునకు కూతుళ్ళును వారికి కొడుకులునా వారి మనస్సుకు ఇది నచ్చే విషయమేనా మేము నిజంగా దైవదూతలను స్త్రీలుగానే సృష్టించామా వారు కళ్లతో చూసిన విషయాన్నే పలుకుతున్నారా బాగా విను అల్లాహ్ సంతానవంతుడు అనే విషయాన్ని వారే స్వయంగా కల్పించి అంటున్నారు వాస్తవంగానే వారు అసత్యవాదులు అల్లాహ్ తన కొరకు కొడుకులకు బదులుగా కూతుళ్లను కోరుకున్నాడా ఏమైంది మీకు ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు మీకు స్పృహ లేదా లేక మీరు చెబుతున్న ఈ మాటలకు మీ వద్ద స్పష్టమైన ప్రమాణం అంటూ ఏదైనా ఉంటే మీ గ్రంథాన్ని తీసుకురండి మీరు సత్యవంతులే అయితే وجعلوا بينه وبين الجنة نسبا ولقد علمت الجنة إنهم لمحضرون سبحان الله عما يصفون إلا عباد الله المخلصين فإنكم وما تعبدون ما أنتم عليه بفاتنين إلا من هو صال الجحيم وما منا إلا له مقام معلوم وإنا لنحن الصافون وإنا لنحن المسبحون వారు అల్లాకు దైవదూతలకు మధ్య రక్త సంబంధాన్ని కల్పించారు వాస్తవానికి వారు నేరస్తులుగా ప్రవేశపెట్టబడేవారని దైవదూతలకు బాగా తెలుసు ఈ దైవదూతలు ఇలా అంటారు ఆయన విశుద్ధ దాసులు తప్ప ఇతరులు తనకు ఆపాదించే గుణగణాల నుండి అల్లాహ్ పరిశుద్ధుడు కనుక మీరు మీ ఈ దైవాలు అల్లా నుండి ఎవరినీ మళ్లించలేరు భగభగమండే నరకాగ్నిలో కాలిపోనున్న వాణ్ణి తప్ప మా పరిస్థితి ఇది మాలో ప్రతి ఒక్కరికీ ఒక స్థానం అంటూ నిర్ణయమై ఉన్నది మేము పంక్తులు తీరి ఉన్న సేవకులం స్తోత్రం చేసేవాళ్లం وإن كانوا ليقولون لو أن عندنا ذكرا من الأولين لكنا عباد الله المخلصين فكفروا به فسوف يعلمون ولقد سبقت كلمتنا لعبادنا المرسلين إنهم لهم المنصورون وإن جندنا لهم الغالبون فتول عنهم حتى حين وأبصرهم فسوف يبصرون أفبعذابنا يستعجلون فإذا نزل بساحتهم فساء صباح المنذرين وتول عنهم حتى حين وأبصر فسوف يبصرون వారు ఇంతకు పూర్వం ఇలా అంటూ ఉండేవారు పూర్వపు జాతులకు లభించిన గ్రంథం మా వద్ద ఉండి ఉన్నట్లయితే మేము నిజమైన అల్లా భక్తులమై ఉండేవారము కాని అది వచ్చేసినప్పుడు వారు దానిని నిరాకరించారు ఇక త్వరలోనే వారికి ఈ వైఖరికి పర్యవసానం తెలిసిపోతుంది మేము పంపిన మా దాసులకు మేము ఇదివరకే వాగ్దానం చేసి ఉన్నాము తప్పకుండా వారికి సహాయం చేయబడుతుందని మా సైన్యమే ప్రాబల్యం వహించి తీరుతుందని కనుక ప్రవక్త కొంతకాలం వరకు వారిని వారి స్థితిలో వదిలిపెట్టి చూస్తూ ఉండు త్వరలోనే స్వయంగా వారు కూడా చూస్తారు వారు మా శిక్ష రాక కోసం తొందర పెడుతున్నారా ఆ శిక్ష వారి ఇంటి ప్రాంగణంలో దిగే రోజున హెచ్చరించబడిన వారికి అత్యంత కఠినంగా ఉంటుంది కనుక కొంతకాలం పాటు వారిని వారి మానాన వదిలివేసి చూస్తూ ఉండు త్వరలోనే స్వయంగా వారు కూడా చూస్తారు سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين నీ ప్రభువు పరిశుద్ధుడు గొప్ప గౌరవోన్నతులు కలవాడు వారు కల్పిస్తున్న అన్ని విషయాలకు అతీతుడు దైవ ప్రవక్తలపై శాంతి వర్షించుగాక సకల లోకాల ప్రభువే సకల స్తోత్రాలకు అర్హుడు